ఎట్టు రక్షించేవో కాని ఇందిరారమణ నన్ను దట్టపు నీ దాసాను దాసుడనేను గాటపు వైరాగ్యము కందువ సుజ్ఞానము మాటలలోనే కానే మతి నుండదు నీటున అహంకారపు నీరసగుణములు మాటున తిరుగు దుర్మానుడనేను నవనవ విధముల నానా పుణ్యము చెవుల వినుటే కాక చేయుటలేదు భవజలధులలోన పడి పొరలి మునిగి చవి మరిగిన నిత్య చపలుడ నేను శ్రీ వెంకటేశ్వర నీ సేవకుడనని ఏటి భావమొక్కటే కాని భక్తి ఎరుగా ఏ విధుల బడలేక ఇటు నీకి శరణని దేవులతో విర్రవీగే డింగరీడను